అందరికీ నమస్కారం లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం చదువుకోబోతున్న సూత్రం ఇరవై ఎనిమిదవ సూత్రం ఉపదేశే అజనునాసిగయిత్ అని సూత్రం ఇప్పటివరకు మనం గుణము వాటికి సంబంధించిన విషయం చదువుతున్నాము ఇదేమో ఇత్ సంజ్ఞ అని చెప్పే సూత్రం సంజ్ఞా సూత్రం అన్నమాట ఇంతకుముందు ఇత్తనే సంజ్ఞను ఒక చోట చదువుకున్నాం మొట్టమొదట్లో హలంత్యం అనే సూత్రంతో అది హల్లుకి ఇత్సంజ్ఞం చేసే సూత్రం ఇప్పుడు చదువుకోబోతున్న సూత్రం అచ్చుకి ఇత్సంజ్ఞం చేసే సూత్రం ఎలాంటి అచ్చు ఇత్ అవుతుంది అని చెప్పేది ఈ సూత్రం అనమాట సూత్ర విభాగం ఉపదేశే అచ్ అనునాసిక ఇత్ అని సూత్రానికి విభాగము ఉపదేశము అంటే ముందు చదువుకున్నాము ఆరు రకాల ఉపదేశాలు అని ధాతువు గణము ప్రాతిపదికము ప్రత్యయము ఆగమము ఆదేశము మాహేశ్వర సూత్రాలు ధాతువు ప్రాతిపదికము ప్రత్యయము ఆగమము ఆదేశము మాహేశ్వర సూత్రాలు ఈ ఆరింటిని ఉపదేశం అనే పదంతో వాడతారు ఈ ఆరింటిలోనూ అనునాసికమైన అచ్చు ఏదైతే ఉందో దానికి ఇత్ అనేది పేరు అనునాసికము అనే భేదాన్ని కూడా మనం ఇంతకు ముందు చదివాం అనునాసికం అని దేన్ని అంటారు అంటే ముఖనాసిక వచనం అనునాసిక అని ముందు చదువుకున్నాం అంటే ము ముఖములోని అంటే నోట్లో ఉన్న అవయవాలతో పాటు ముక్కుతో కూడా కలిపి ఉచ్చరించే వర్ణానికి అనునాసికము అనే పేరు ఈ అనునాసిక ధర్మ విశిష్టమైనటువంటి అజ్వర్ణం అచ్ అంటే స్వరవర్ణం ఏదైతే ఉందో దానికి ఇత్తనే పేరు వస్తుంది అని ఈ సూత్రానికి అర్థం సూత్రం వృత్తి ఉపదేశే అనునాసిక అచ్ ఇత్సంజ్ఞ సత్ అని ఉపదేశే అంటే ఉపదేశమునందు ఉపదేశం ఆరు రకాలు అనుకున్నాం కదా ఈ ఆరింటిలోనూ కూడా అనునాసిక అచ్ అనునాసిక ధర్మం విశిష్టమైనటువంటి స్వరవర్ణానికి ఇత్సంజ్ఞ సత్ ఇత్ అనే పేరు ఉంటుంది అయితే ఇప్పటి ఉచ్చారణలో అనునాసికమైన అచ్చు ఏది అనునాసికం కాని అచ్చు ఏది అనేది గ్రహించడం కష్టం కాబట్టి ఆ ప్రశ్నని స్వయంగా చేసుకొని సమాధానం చెప్తున్నారు ప్రతిజ్ఞానునాసిక్యాహ పారినీయాహ అనునాసికం అనే దాన్ని ఎలా గ్రహించాలి అంటే ప్రతిజ్ఞానునాసిక్యాహ పానినీయాహ పానినీయాహ అంటే పాణిని చేత చెప్పబడినటువంటి ఆ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిజ్ఞానునాసిక్యాహ అంటే గురు పరంపర ద్వారా గురు ఉపదేశం ద్వారానే ఏది అనునాసికము ఏది అననునాసికం అనేది తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు అంటే ఈ వర్ణం అనునాసికమా కాదా అని తెలుసుకోవాలి అంటే ముందు నుంచి వస్తున్న గురు పరంపర అనేది ఆధారము అని ఈ వాక్యానికి అర్థం ఇప్పుడు ఈ అనునాసికమైన అచ్చు ఇత్సంజ్ఞ అవుతుంది అని చెప్పేసి దాని ప్రయోజనం ఏంటి అది అసలు ఇప్పుడు ఎందుకు చెప్పారు ఈ ప్రసంగం ఎందుకు వచ్చింది అనే దానికోసం తర్వాత వాక్యం చెప్తున్నారు లన్ సూత్రస్థ అవర్ణేన సహ ఉచార్యమాన రేప రలయోహ సంజ్ఞ లణ్ సూత్రస్థ అవర్ణేన అంటే మనం ఐవున్ రులుక్ ఏవోంగయోచ్ అనే పద్నాలుగు మాహేశ్వర సూత్రాలు చదివాం కదా అందులో హయవరట్ లణ్ హయవరట్ నుంచి వ్యంజన వర్ణాలు మొదలవుతాయి హల్ వర్ణాలు వాటిలో ఉన్న హా యా వా ఆ హాలో ఉన్న అకారం యాలో ఉన్న అకారం వీటన్నింట్లో ఉన్న అకారము ఉచ్చారణ సౌకర్యం కోసం వాడాము అని చెప్పి అక్కడ చెప్పుకున్నాం హకారాదిషు అకార ఉచ్చారణార్థ అని మాహేశ్వర సూత్రాలు చదివేటప్పుడు చెప్పుకున్నాం అయితే లన్లో కూడా లన్లో ఉన్న లా ఉంది కదా ఈ లాలో కూడా ఒక అకారం ఉంది ఇది కూడా ఉచ్చారణార్థమేనేమో అంటే కాదు ఇందులో ఉన్న అకారం ఏదైతే ఉందో ఇది అనునాసికమైన అకారం దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఇత్ అనే సంజ్ఞ పొందుతుంది ఏ సూత్రంతో అంటే ఇప్పుడు చదువుకున్న సూత్రం ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రంతో లన్లోని లాలో ఉన్న ఆకారానికి ఇత్ అనే పేరు వస్తుంది దాంతో ఏమవుతుంది అంటే ఇత్సంజ్ఞ కలిగిన వర్ణాలకు ప్రత్యాహారం చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ప్రత్యాహారం చేయొచ్చు దేనికి దేనికి ప్రత్యాహారం అంటే హయవరట్లోని రా తో లన్లో ఉన్న అనునాసికమైన ఆకారము ఈ రెండు కలిసి రా అనే ప్రత్యాహారం తయారవుతుంది ఈ ప్రత్యాహారంలో వచ్చే వర్ణాలు ఏంటి అంటే హయవర్రట్లోని రా నుంచి లన్లోని ఆ వరకు కాబట్టి మధ్యలో ఉన్న వర్ణాలు ఏంటి అంటే రా ల ఈ రెండు మాత్రమే రా అనే ప్రత్యాహారంలో వస్తాయి అది అంటే ల ర ప్రత్యాహారంలో వచ్చే వర్ణాలు రా ల దీనికోసం ఇప్పుడు ప్రత్యేకంగా అచ్చుకి ఇత్సంజ్ఞం చేసే విషయాన్ని మధ్యలో చెప్పడం జరిగింది ర ప్రత్యాహారాన్ని సాధించడం కోసం ఈ ర ప్రత్యాహారానికి సంబంధించిన విషయం తర్వాత ఇంకొక సూత్రంలో వస్తుంది బురన్ రపరహ అని అక్కడ అర్థాన్ని మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ ర ప్రత్యాహారం అనేది తయారు చేసే పద్ధతిని ఇక్కడ చెప్పారు ఇది ఈ సూత్రానికి అర్థం